యతేవం తస్మాదసక్తः సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషः తస్మాదసక్తः సంగవర్జితः సతతం సర్వదా కార్యం కర్తవ్యం నిత్యం కర్మ సమాచర నిర్వర్తయ असक्तो हि यस्मात् समाचरन् ईश्वरार्थम् कर्म कुर्वन् परम् मोक्षम् आप्नोति पूरुषः सत्त्वशुद्धिद्वारेण इत्यर्थः